ఎరుకోద్భవమెట్లన్నను సరళంబగు నారికేళ సలిలము భంగిన్ ఎరుకెట్లు పోనన్నను కరిమృంగిన వెలగ పండు కరడిగా నెరుగు తిరిగిరాని కరణింకోటెరుగు పరిపూర్ణమున్నాది ఎరుక తానెరిగితే ఎరుకే మృగును భస్మాసురుడు మృగిన నాటి కరణిగా ఎరుగు తిరిగి రాని కరణింకో తెరుగు ఎరుకోద్భవమెట్లన్నను సరళంబగు నారికేళ సలిలము భంగిన్ ఎరుకెట్లు పోవునన్నను కరిమ్రింగిన వెలగపండు కరణిగా ఎరుగు తిరిగిరాని కరణింకోటెరుగు పరిపూర్ణమున్నది ఎరుక తానెరిగితే ఎరుకే మ్రగ్గును భస్మాసురుడు మ్రగ్గిన నాటి కరణిగా ఎరుగు తిరిగిరాని కరణింకోటెరుగు